యచ్చ మన్యసే బంధార్థత్వాత్ కర్మ న కర్తవ్యం ఇది తదపి అసత్ కథం యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధన తదర్థం కర్మ కౌంతేయముక్తసంగ సమాచర యజ్ఞో వై విష్ణు తైత్రీయ సంహిత ఏక సప్త చతు इति श्रुतेर्यज्ञ ईश्वरः तदर्थम् यत् क्रियते तत् यज्ञार्थम् कर्म तस्मात् कर्मणः अन्यत्र अन्येन कर्मणा लोकः अयम् अधिकृतः कर्मकृत् कर्मबन्धनः कर्मबन्धनम् यस्य सः अयम् कर्मबन्धनो लोको न तु యజ్ఞార్థాత్ అతః తదర్థం యజ్ఞార్థం కర్మ కౌంతేయ ముక్తసంగ కర్మఫల సంగవర్జిత సన్ సమాచర నివర్తయ